రాముతోడప్ప రెండెట్ల బండి కురాడప్ప ఒలప్ప మాయప్ప ఓలప్ప మాయప్ప రెండెట్ల బండి కురాడప్ప ఓలప్ప మాయప్ప ఓలప్ప మాయప్ప తప్పుకో తప్పుకో తప్పుకో ఎద్దు మంచి స్పీడ్గా ఉంది పర్వాలేదు ఎంత వరకు వస్తుంది కోసం సినిమా పెండల కడనే పోతే బండి కోసం సినిమా పెండల కడనే పోతే బండి కోసం సినిమా పెండల కడనే పోతే బండి కోసం సినిమా పెండల కడనే పోతే విజ్ఞాన పార్కులోని రాగి చెట్టు కింద తుడుచుకొని కూర్చుంటే మండోడు చూశాడు పిల్లని పిలిచాడు మండోడు చూశాడు పిల్ల అని పిలిచాడు ఎవరు అన్నాడు జెండాక అన్నాడు ఎవరు అన్నాడు చేశాడప్పో అందుకని ఆడంత మంచాడప్ప రెండెట్ల బండి కుర్రాడప్ప ఓలప్ప మాయప్ప ఓలప్ప మాయప్ప బండి కుర్రాడప్ప ఓలప్ప మాయప్ప ఓలప్ప తప్పుకో తప్పుకో తప్పుకో తప్పుకో ఎద్దు మంచి స్పీడ్ వదండి పర్వాలేదు కల్లోనా ఉడగడ్డ కాడ మండోడు చూసాడు బెదరద్దు అన్నాడు మండోడు చూసాడు బెదరద్దు అన్నాడు మండోడు చూసాడు బెదరద్దు అన్నాడు మండోడు చూసాడు బెదరద్దు జగత్ అన్నాడు తలుపుకుండమన్నాడు జగత్ అన్నాడు తలుపుకుండమన్నాడు జగత్ అన్నాడు తలుపుకుండమన్నాడు జగత్ అన్నాడు తలుపుకుండమన్నాడు బండెక్కమన్నాడు బేడరేటన్నాడు బండెక్కమన్నాడు బేడరేటన్నాడు బండెక్కమన్నాడు బేడరేటన్నాడు బండెక్కమన్నాడు బేడరేటన్నాడు బండెక్కమన్నాడు బేడరేటన్నాడు లప్పో ఏటో గాని ఆ బండోని చూసిన దగ్గర నుంచి నా మనసంతా ఆడకే ఇవ్వాలనిపిస్తుంది బండోని చూసిన మనిషి ఇచ్చినవా కాదు ఆడి దగ్గర తిరకాసి ఎద్దు ఉంది ఆ ఎద్దు నాకెందుకులే కాదు వెనక్కి వెళ్తుంది ఉంటుంది ముందుకు వచ్చి పొడుతుంది ఆ ఎద్దు సాగెందుకు కట్ చేసిన మనిషి వాళ్ళదా నేను దాన్ని చూసేవాళ్ళు అయితే వాడు కట్టే సిలకడ చూసి మనిషి ఇచ్చావా అది చూసేవాడు వాడి చేతిలో చరణకోలు చూసి మనిషి ఇచ్చావా అది చూసేవాడు నేస్ కట్ చూసావా ఫేస్ కట్ చూసావా ఏది చూడలేదురా ఇంతకు బండుడు అలాగున్నాడు నీకు తెలుసా నాకేం తెలుసు నేను చెప్తాను వినుకో మండోడు కాడప్ప బహుతక్క నోడాడు మనోడు కాడప్ప బహుతక్క నోడాడు మండోడు కాడప్ప బహుతక్క నోడాడు మనోడు కాడప్ప బహుతక్క నోడాడు ఏనుగులాగా సత్తు వింటున్నదో లక్క ఏనుగులాగా సత్తు వింటున్నదో లక్క ఏనుగులాగా సత్తు వింటున్నదో లక్క ఏనుగులాగా సత్తు వింటున్నదో లక్క పరాలు పట్టుకొని పట్టితో చేశాడు పరాలు పట్టుకొని పట్టితో చేశాడు పరాలు పట్టుకొని పట్టితో చేశాడు పట్టుకొని మొత్తంగా కూర్చొని మొక్కలు పట్టుకొని మొత్తంగా కూర్చొని మొక్కలు పట్టుకొని మొత్తంగా కూర్చొని మొక్కలు పట్టుకొని మొత్తంగా కూర్చొని రోడ్డెక్కించాడు రొకాయించి కొట్టాడు రోడ్డెక్కించాడు రొకాయించి కొట్టాడు రోడ్డెక్కించాడు రొకాయించి కొట్టాడు రోడ్డెక్కించాడు రొకాయించి కొట్టాడు ఎటుకెళ్ళిందాక ఏకంగా కోలాడు ఎటుకెళ్ళిందాక ఏకంగా కోలాడు ఎటుకెళ్ళిందాక ఏకంగా కోలాడు ఒక్కొక్క ఎద్దులు జోరుగాను పోతుంటే ఎనిమిది ఎంబేరమ్మ గుళ్ళు దగ్గర దించేశాడప్పో బొమ్మ ముంచేశాడు లప్పో అందుకని ఆడంత మంచోడప్ప రెండెట్ల బండి కుర్రాడప్ప ఓలప్ప మాయప్ప ఓలప్ప మాయప్ప మాయప్ప